కీర్తన తొంభై నాలుగు రామా దయాపరసీమా అయోధ్యపురధామా మా వంటి వారి తప్పులు లోగొనవే అపరాధి అయినట్టి ఆతని తమ్మునినే కృపజూపితివి నీవు కింకలు మాని తపించి అమ్ము మొనదారకు చిక్కినవాని నెపానగాచి నిడిచిం నీవాదరించితివి శయరాని ద్రోహము చేసిన పక్షికి నీవు పాయక అప్పటి నభయమిచ్చితి చయసేసుకొని ఉండి స్వామిద్రోహి చెప్పనట్టి తోయపుటేటేని మంచి తోబనే పెట్టితివి నేరములెంచవు నీవు నీ దయే వీరపు శరణాగత బిరుదము నీవు చేరి నేడు నిలుచుండి శ్రీవేంకటాద్రి మీద కోరిన వరములెల్లా కొల్లలొసగితివీ